అథ ఇదానీం ప్రకరణోపసంహారార్థ శ్లోక ఆరభ్యతే న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్త్రిభిర్గుణైః న తదస్తి తత్ న అస్తి పృథివ్యాం వా మనుష్యాదిసత్వం ప్రాణిజాతం అన్యద్వా అప్రాణిజాతం దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైః ప్రకృతితో జాతైః ఏభిః త్రిభిః గుణైః సత్వాదిభిः ముక్తం పరిత్యక్తం యత్స్యాత్ భవేత్ న తదస్తి ఇది పూర్వేణ సంబంధः